నమస్కారం ఇది గోపద్మం పాట మౌఖికంగా సేకరించింది తెలుగులో ఉన్నప్పటికీ సంస్కృత సంప్రదాయం అనుసరించారేమో ఎతికి ప్రాధాన్యత లేదు మంజరీ దీపిక కాబట్టి ప్రాస అసలే ఉండదు స్త్రీల పాటలు కాబట్టి విశ్రాంతి కోసం మౌఖికంగా పాడేటప్పుడు రెండవ గణం చివరి అక్షరం మరియు పాదం చివర దీర్ఘం తీసి పాడటం అనూచానంగా వస్తుంది లయాత్మకంగా పాడతారు పాడుతున్నవారు మాడుగుల నారాయణమూర్తి ప్రథమ దశమే నాడు హిమపట్నమందు ఇంద్రాది దేవుళ్ళు సభ చేసిరంట సభలోన శ్రీకృష్ణ స్వామి కూర్చుండే పీరీకిజామాయే నాజ్ఞనిమ్మనిరి అడిగిరి దూతలటయమునితోను అడిగిన వారికి ఆజ్ఞలు ఇచ్చి సూతులు పలికెను శనకాదులకును నరుడవాహనమిక్కి శ్రీకృష్ణుడప్పుడు శీఘ్రమే ఏటించెను సుభద్ర కడకు చెల్లెల వ్రతములు ఏమి చేసిటివి అన్నీను వ్రతములు ఆచరించ ఆచరించమ్మా గోపద్మమునుక వ్రతము స్త్రీలకును వెన్నుడా నీ వంటి అన్నయుండంగా చెప్పరా శ్రీకృష్ణ దేవనాతోను పూర్వకాలమునందు ఎవరు చేసిరి మునులు చేసిరి వారు ఋషులు చేసిరి ఏ మాసమందున ఏ పక్షమందు ఏ దేవునికి పూజ ఇది ఏమి దేవా ఆషాఢశుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి దాకా చాతురు మాస్యాలు వ్రతములు చేసి కృష్ణపతిమను తెచ్చి పూజించి లెస్స గోశాల ఎందు తులసివనామందు గోమయమున అరుగు కుమురప్ప అలికి ముగ్గు పద్మమ్ము పెట్టి గదను పద్మమును గరుడ వాహనమును అరటి స్తంభాలచే మంటపం పెట్టి అరవై ఆరు వత్తుల దీపమెట్టి అందులో కలశము స్థాపన చేసి ధూపదీపము నైవేద్యము పెట్టి ఐదేండ్ల వాయనము సుభద్ర ఇచ్చే ఐదు రూపాయలతో అచ్చుతుడు పొంది అచ్చుతూ తానాయే అన్న తానాయే బ్రాహ్మడూతానాయే బ్రహ్మతానాయే క్షీరసాగరమందు శేషుతానాయే ద్వారముందరి పొగా చూసినారు మరలిపోవగ చెప్పిరాయం నితోను ద్వారము ముందర ఐరావతము ప్రాణము సరిపడా ఉన్నదని చెప్ప దాని చర్మము తెచ్చి భేరి వేయించి కృష్ణ హే కృష్ణ హే కృష్ణుడు జగతే నాథుడు ఏలేటి నారాయణుండు గరుడహే గరుడహే గరుడవాహనుడు కాళీయమర్దన కాచి రక్షించు అజ్ఞాన తిమిరాల నటుబారద్రోలు సుజ్ఞాన బ్రహ్మము చూపి రక్షించు పాపబంధాలను బాపి రక్షించు చరణాల కిందికి చేర్చుకో కృష్ణ నీ పుణ్య చరణాల ననుదయ ననుదయ జేయు ఎక్కువ శ్రీకృష్ణ ఏమి నిన్నడుగా చక్కగా వైకుంఠ పదవి కిమ్ము అంత్యకాలమునందలి సమయమందు ఆదినారాయణ స్మరణను జేయ నా మీద పారేటి పాపాలు అన్నీ పారగా జోలుపు దోలుము పరమాత్మ కృష్ణ పోయేను పాపాలు పొందు పుణ్యాలు ఈ పాటనెవరు పాడినా విన్న కానీ సతులకు సౌభాగ్య సంపదలు కలుగు ఈ పాటనెవరు పాడిన విన్న కానీ సతులకు సౌభాగ్య సంపదలు కలుగు ఓం స్వస్తి